బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయప్పునే గౌరమ్మ తంగేడు పువ్వప్పునే గౌరమ్మ తంగేడు కాయప్పునే గౌరమ్మ తంగేడు గౌరమ్మ తంగేడు కాయప్పునే బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ నాటి కాలాన ఉయ్యాలో ధర్మంగుడను రాజు ఉయ్యాలో పరమేశుడెదురాయనమ్మో ఈ వాడలోనా